ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం యస్య విశ్వసితం వేదాయోగేభ్యోఖిలం జగతి నిర్మమే సమహం వందే మహేశ్వరం ఏ వదంతి క్షమేతి ధాన్యంతే ప్రతి నయథా పూర్వమేషాం అత్ర ప్రాణితేరదర్శనాత్ ఆ శ్లోకం చెప్పాలి సో యాదోధ్యాయంలో మంచి ప్రోగ్రెస్ చేసినాం ఇప్పటికే ఇంతకు ముందు శ్లోకం కూటస్థ బ్రహ్మణో భేద అది పూర్తయిందని నాకు గుర్తు ఈ శ్లోకాలు కొంచెం జటిలంగా ఉంటాయి అంత ముందు శ్లోకం అవలేదండి ఇదే ఈ శ్లోకం మనం చదివిన శ్లోకమే చదవాలి ఈ శ్లోకంలో పై పాదము అంటే మొదటి లైన్ పూర్వపక్షము రెండవ లైను దానికి సమాధానం ఉత్తరం మొదటి లైను అబ్జెక్షన్ పూర్వపక్షం రెండవ లైను సమాధానం అదే ఆ శ్లోకం యొక్క రచన అది మామూలుగా మీకు శ్లోకం చూస్తే అలాగేమీ అనిపించదు అంతేతనే ఈ శ్లోకాలు జటిలము అని నేను అనేది అనుకోను సో పైన మనం ఏం చెప్పామంటే చూడండి ఈ దేహమునందు ఉన్న చైతన్యము కూటస్థము అనబడు కూటస్థ చైతన్యం ఎప్పుడు కూడా మీరు ఆ తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి దాన్ని పట్టుకోవాలి మన వాళ్ళు ఏం చేశారంటే ఇదే పట్టుబడి కాదని దాన్ని వాయిదా వేసేసారు పండితులు కూడా దాన్ని వాయిదా వేసేసారు పండితులు ఏం చేశారంటే పాండిత్యం వెనకాల పడ్డారు పాండిత్యం చిక్కుతుంది తత్వం చిక్కదు పాండిత్యం అంటే దానికి సంచయము అని పేరు సంచయము అంటే ప్రోగు చేయుట మీకు కోపుల సామానం పెట్టి ఉంటుంది కదా దానికి సంచయ పేరుట అని పేరు సంస్కృత భారతి వాళ్ళు అన్నిటికీ డబ్బాల మీద పేర్లు అతికించి మీకు మామూలుగా లోకంలో వాడుకలో ఉన్న వారి అతికించి పేర్లు పెడతారు తెలుసు మీకు గమనించారా ఎప్పుడైనా సో వాళ్ళ ఆ పోపుల పెట్టి సంచయ పేటిక అని పేరు దాంట్లో అంతేందనే మన వాళ్ళు కూడా పోపు సామాను అంటారు పోపు సామాన్ అంటే అన్ని ఒక చోట ఉంటాయి సుమారు ఏడెనిమిది కలిసి ఒక చోట ఉంటాయి దానికి పోగు సామాన్యం సంచయ అంటే ప్రోగు చేయుత కాబట్టి మీరు వేదాంతం ఉందనుకోండి ముందు సంస్కృతం వచ్చి ఉండాలి తర్వాత తత్వబోధ ఆత్మబోధ ఆ రకంగా వివేక చూడమని ఇలాంటి కొన్ని ప్రకరణాలు కొన్ని చదివి ఆ తర్వాత ఉపనిషత్తులు చదివి భగవద్గీత చదివి బ్రహ్మసూత్ర భాష్యం చదివి తర్వాత ఒప్పుకుంటే వాదన గ్రంథాలు చదివి ఇవన్నీ ఇలా పోగులు పోవడం ఆయన పండితుడు అనేటప్పటికీ ఈ మొత్తం గ్రంథాలన్నీ చదివి ఉంటాడు దాన్ని పండిస్తాం ఆ పాండిత్యానికి లోకంలో గుర్తించగలరు జనులు ఆ పాండిత్యాన్ని గుర్తించి ప్రశంసిస్తారు లోకంలో వేస్ట్ ప్రేక్షాలు ఉంటాయి కూడా ఉంటుంది లభించాలి కూడా పండితులకి ధనం లేకపోతే ఇంకా మిగతా వాళ్ళకే ఎవరి ఉపయోగమే ఉంది అదంతా చాలా మంచి విషయం అయితే సంచయము జరిగింది సంచయము అంటే ప్రోగు చేయుట విజ్ఞాన సంచయమే జరిగినది తప్ప జ్ఞాన సంచయం అంటే జ్ఞానము ప్రోగు చేయుట అనే కార్యక్రమం చక్కగా సఫలంగా నడిచింది తత్వ సాక్షాత్కారం లేదు ఇది ఎలా ఉందంటే డబ్బులు పోగు చేసుకున్నారే తప్ప ఎప్పుడో ఒక రూపాయి ఖర్చు పెట్టి కాఫీ కూడా తాగిన పాపాలనుకోవాలి డబ్బులు పోగు చేసిన దానికి ఉపయోగం ఏమిటి సో ధనానికి ఉపయోగములు మూడు దానం భోగో నాశ తిస్రో భవంతి గతయో విత్తస్య అని భర్తృహత్య ధనము ధనములకు మూడు గతులు గలవు అంటే దాని నడక మూడు నడకలు ఉన్నాయి ధనానికి ఒకటి దానము మీరు ఎవరికైనా ఇస్తే అలా నడుస్తుంది రెండవది భోగము మీకు మీరు కలుపుకోవడం ఈ రెండు లేకపోతే మూడవది నాశము పోతున్నా డబ్బు ఎవడో కొట్టుకుపోతాడు వీడు పోతాడు అవతలకి దాన్ని ఎవరో సో ఆ రకంగా విద్యకి కూడా ఎప్పుడైతే సాక్షాత్కారము అనే మాట తత్వ సాక్షాత్కారము అనే మాట లేకుండా పోయిందో ఆ విద్య నాశాన్ని పొందుతుంది ఈ బ్రెయిన్ సెల్స్ లో ఉంటుంది ఆ బ్రెయిన్ సెల్స్ క్రమంగా క్షీణిస్తాయి మనిషి పోతాడు వాటితో పాటే వాడి విద్య కూడా పోతుంది రమణ మహర్షి విద్య పోయిందా నిసర్గదత్త మహారాజు విద్య పోలే ఈ పండితుల విద్యలన్నీ పోయాయి ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి తత్వ సాక్షాత్కారం ఉండాలి ఇప్పుడు కూటస్థ అంటే ఏమిటి అది కూటస్థ అంటే డిఫినేషన్ తెలుసుంటే సరిపడదు ఆ కూటస్థము మీలో ఉన్నది ఇందులో ఉన్న దాని గురించి చర్చ అదేదో కూట డిఫైన్ కూటస్థ అని కాదు వ్యాకరణ పరీక్షల్లో లాగా డిఫైన్ అన్వాదేశ వాట్ ఈజ్ అన్వాదేశ గివ్ అన్ ఎగ్జాంపుల్ అంటే అప్పుడు డెఫినేషన్ ఇచ్చే ఎగ్జాంపుల్ అలాగే నా ఇది కాదు కాదు ఈ జీవితానికి సంబంధించింది ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ ఎందు కూటస్థము గలదు మీరు గుర్తుపట్టినారా మీ మీ కేసు మీరు చూసుకోండి మీ అనుభవంలోకి వచ్చేటువంటి సర్వము అంటే దేహము ఇంద్రియములు మనస్సు నేను నేను అనేది వీటన్నిటికీ విలక్షణంగా ఉంటుంది నేను అనే అనుభవం ముందు నేను తర్వాత మనస్సు నా మనస్సు నా ఇంద్రియము నా తర్వాత కోపం వస్తుంది చూపు నా చూపు ముందు చూపు చూపు ఉంటే నా చూపు చూపు లేకపోతే నా చూపు ఏముంది కాబట్టి నా అన్నది తర్వాత వస్తుంది అజ్ఞానం చేత వస్తుంది అది అది యథార్థం కాదు మొత్తానికి నేను ముందు నేను వస్తుంది అన్ని సందర్భాల్లోనూ ముందు నేను వస్తుంది ఒక అతను అన్నాడు నా పేరు మర్చిపోయాను అన్నాడు పేరు మర్చిపోవడానికి అవకాశం ఉన్నది కానీ నేను వచ్చిన తర్వాత పేరు మర్చిపోయినట్టు తెలిసిందా నేను రాకుండానే పేరు మర్చిపోయినట్టు తెలిసిందా నేను రావాలి ముందు నేను వచ్చాక నా పేరు మర్చిపోయాను అని కథ వినుంటారు మీరు ఈగ ఈగ పేరు మర్చిపోయిందనో ఏదో కాబట్టి ఈగకి నేను ఈగను అని తెలియకపోవచ్చు నా పేరు తెలియకపోవచ్చు కానీ నేను అనే అనుభవం ఉంటుంది నేను అనే అనుభవం తప్పనిసరిగా ఉంటుంది ఈ నేను అనే అనుభవము పేరు పెట్టడానికి ముందు చిన్న పిల్లలకు కూడా ఉంటుంది పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది ఇప్పుడు కుక్క ఉందనుకోండి అక్కడ ఎక్కడో ఉంటుంది ఇక్కడ ఏదో ఆహారం ఉందని దానికి అనిపిస్తే అక్కడి నుంచి సావకాశంగా నడిచి ఇక్కడికి వస్తుంది దానిలో నేను అనుభవం ఉండి వచ్చిందంటారా లేకుండా వచ్చిందంటారా నోస్ తాను తెలుసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇతరమును తెలుస్తుంది కాబట్టి మనందరి ఎందు కూడా నేను అనే అనుభవము మౌలికమైన అనుభవం దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారంటే ప్రైమార్డియల్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు అత్యంత మౌలికమైన అనుభవం బేసిక్ మూలం అది మీ చిన్న వయస్సులో ఎలా ఉందో మధ్య వయస్సులో ఎలా ఉందో పెద్ద వయస్సులో ఎలా ఉందో అది సమానంగా ఉంది మీరు హై స్కూల్కి వెళ్లి రోజుల్లో నేను యూనివర్సిటీ రోజుల్లో నేను సుఖాన్ని పొంది అనుభవించే రోజుల్లో నేను దుఃఖాలను అనుభవించే రోజుల్లో నేను పెద్ద వయస్సులో నేను రోగం వచ్చినప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను అది మార్పు ఇవన్నీ మారుతాయి తప్ప ఆ నేను మారదు ఆ నేను అనే అనుభవము అది మారదు అది మీరు తెలుసుకోగలిగితే ఆ నేను మనస్సు కాదు మనస్సుని తెలుసుకునేది మీరు ఆ సంగతి గుర్తుపట్టాలంటే నేను నా మనస్సు అండం మానేయాలి నా మనస్సు అండం మానేస్తే నేను మనస్సు ఆ తేడా తెలుస్తుంది మీరు నా మనస్సు నా మనస్సు అంటుంటే ఆ తేడా తెలిసే అవకాశం తగ్గిపోతుంది నా మనస్సు అనుకోవడం నేను మనస్సు నేను మనస్సు ఒక మహాత్ముని ఎవరో అడిగారు మీరు ఏ మతం అని అడిగారు అంటే ఆయన అన్నాడు నాకు మతం ఏం లేదండి మతం లేదండి నాకు అదేమిటి మీరేమో హిందూ మతానికి చెందిన వాళ్ళలా కనపడుతున్నారే అన్నారు అవసరం హిందూ మతం కాదు హిందూ మతం కాదు ఎందుకంటే మతం అంటే ఈ గాడ్ ఒక పర్టికులర్ గాడ్ ఉంటాడు ఆ గాడ్ మీద విశ్వాసం ఉండాలి అప్పుడే మతం అవుతుంది హిందువులో అదేమీ లేదు హిందువులో ఆ విష్ణువు శ్రీ మహావిష్ణువు సాక్షాత్ కృష్ణుడిగా వచ్చినా కూడా ఆయన్ని ప్రశ్నలు అడుగుతారు ఆయన సమాధానం చెప్తేనే ఉంది లేకపోతే లేదు కమాండ్మెంట్స్ ఉండవు శ్రీకృష్ణుడి దగ్గర నుండి కమాండ్మెంట్స్ ఉండవు ప్రశ్నలకి సమాధానం చెప్పడమే ఉంటుంది డిబేటే ఉంటుంది సంవాదమే ఉంటుంది తప్ప కమాండ్మెంట్స్ ఉండవు ten commandments Moses ten commandments అలా ఏముండవు డిబేట్ ఉంటుంది శ్రీకృష్ణుడు ఏదో చెప్తాడు దాని మీద మనం పది ప్రశ్నలు వేస్తాం ఆయన అన్నింటికీ సమాధానం చెప్పాలి శివుడు పార్వతి కమాండ్మెంట్స్ ఉండవు సూత్రాలు కనుక మీరు చూసినట్లయితే దాంట్లో కమాండ్మెంట్స్ ఏమి ఉండవు అక్కడ కూడా పార్వతి పది ప్రశ్నలు వేస్తే ఆయన చక్కగా సమాధానం చెప్పుకోవాలి ఎక్కడైనా ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి డిబేట్స్ ఉంటాయి కమాండ్మెంట్స్ ఉండవు కాబట్టి రెలిజియన్ ఉంది తెలుగులో రెలిజియన్ అని సమాధానం చెప్పారు అంటే అర్థం ఏంటి ఏదో ఒక మతం పెట్టి ఆ మతం మీద విశ్వాసం పెట్టి ఆ విశ్వాసానికి నా విశ్వాసము నా మతము అని నా పెట్టి తద్వారా మనిషి బంధింపబడుతూ ఉంటాడు కాబట్టి నా మనస్సు అనద్దు మనస్సు అనండి దేహము అనండి నా దేహము అనద్దు నా మనస్సు అనకుండా నా దేహము అనకుండా మీరు అన్నం మానేస్తే మనస్సు లేకుండా పోతుందా ఉంటుందిగా దేహం లేకుండా పోతుందా ఉంటుందిగా మీకే తెలుస్తూ ఉంటుందిగా మీకే తెలుస్తూ ఉంటుంది మిగతా వాళ్ళకి తర్వాత తెలుస్తుందండి ముందు మీకు తెలుస్తుంది మీకే తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనస్సు దేహము నేను ఇప్పుడు ఆ నేను మనం ఏమనొచ్చు సాక్షి దీంట్లో చిత్రం ఏంటంటే నేను ఉన్నప్పుడు మాత్రమే మనస్సు దేహము ఉంటాయి నేను లేకుంటే మనస్సు ఉండదు దేహము ఉండదు కాబట్టి మనస్సు దేహము వాటికి మనుగడను ఇచ్చి వాటిని సాక్షిగా దర్శించేది నేను దానికి కూటస్థ ఆ కూటస్థ చైతన్యం ఇప్పుడు చెప్పండి కూటస్థము అంటే ఇది అనుభవ విషయమా లేకపోతే బుద్ధిలో పెట్టుకునే ఒక డెఫినేషన్ ఆయన ఏమంటే ఇంకా పరమాత్మ ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఆ కూటస్థమే పరమాత్మ నా మనస్సు అనేది పరమాత్మ కాదు నా మనస్సు అనేది అహంకారం జీవుడు అది సంసారి నా మనస్సు అంటుంది నా మనస్సు నుంచి తర్వాత ఏమొస్తుంది నా మతం నా దేహం నుంచి తర్వాత ఏమొస్తుంది నా ఇల్లు ముందు నా దేహము తర్వాత నా ఇల్లు నా దేహము లేదంటే నా ఇల్లు ఉండదు తెలుసా మీకు దేహము దేహమే ఉందనుకోండి నా దేహము లేదు దేహమే ఉందనుకోండి ఇల్లు ఉంటుందంటే నా ఇల్లు ఉండదు నా ఇల్లు ఉండాలంటే నా దేహము ఉండాలి కాబట్టి నా దేహం అనేది జీవుడు నా ఇల్లు నా వాటిని అని సతమతమవుతూ సంసారంలో తిరుగుతూ ఉంటాడు ఆ జీవుని ఉద్దేశించి పరమాత్మతో ఐక్యం ఎవరు చెప్పరు అది శాస్త్రం కాదు ఈ రైతులు అలాగే శ్రమపడతారు అది తెలియదు ద్వైతులు అంటే అర్థం తెలియని వాళ్ళు తత్వము తెలియని వాళ్ళు ఏవో కొన్ని విశ్వాసములను పట్టుకుని రాముగారి వాళ్ళు విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి పేట నుంచి నా గోలు నా గోలు నుంచి అమీర్పేట మీరు ట్రామ్ కార్ ట్రామ్ కార్ కదా అది ట్రామ్మే కదా మెట్రో మెట్రో అది అక్కడ లో బయలుదేరుతుంది దానికి దారి అల్లా ఫిక్స్డ్ ఉంటుంది ఆ ఫిక్స్డ్ దారిలో అల్లల్లల్లల్లా వెళ్ళి నాగోల్లో అవుతుంది మళ్ళీ నాగోల్లో వెళ్ళి అల్లల్లల్లా వచ్చి అమీర్పేటలో అవుతుంది దాన్ని విశ్వాసం అవుతారు విశ్వాసంలో ఇటు గాని అటు గాని కదిలిందంటే కుప్పకుండిపోతుంది మీ విశ్వాసం అంటే ఎలా ఉంటుంది అదే ఇటు వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు మీరు ప్రశ్నలు అవి వేశారనుకోండి ఆ విశ్వాసం పోతుంది ప్రశ్నలు వేయకూడదు ఎవరో ప్రశ్న వేశారు నన్ను ఆ గణపతికి ఇంకో తల పెట్టుకురావడం ఎందుకు ఆ తలే పెట్టచ్చు కదా అదే నువ్వు అలాంటి ప్రశ్నలు వేస్తే ఈ ప్లాన్ కార్డు కింద క్రిస్టియన్ అయిపోతాం నో డిబేట్ కాబట్టి నా విశ్వాసము వాడు సంసారి నా విశ్వాసము నా మతం విశ్వాసములు ఉంటాయి పెద్దలు పెట్టారు విశ్వాసము వాటిని కూడా పరిశీలిస్తారు వాటిని కూడా ఎగ్జామిన్ చేస్తారు బాగానే ఉంది మంచి విశ్వాసము చిన్నప్పుడు ఉపయోగపడుతుంది పిల్లలకు ఉపయోగపడుతుంది హనుమంతుడి గురించి పిల్లలకి చెప్పారనుకోండి ఉపయోగపడుతుంది హనుమంతుడికి గద తోక అంటే పిల్లలకి అర్థం అవుతుందా లేకపోతే హనుమంతుడు జ్ఞాన గుణ సాగర అంటే అర్థం అవుతుందా పిల్లలకి గద తోక అంటే అర్థం అవుతుంది మరి పెద్దవాళ్ళు కూడా గదా తోక అంటే ఇంకా వాళ్ళు ఏం పెద్దరికం అది తులసీదాసు గదా తోక అంటున్నాడా జ్ఞాన గుణ సాగర్ అంటున్నాడా జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ జయ హనుమాన అదే వాళ్ళ గదా శేఖర అది అది పిల్లల కోసం అలా చెప్తారు లేదా హనుమాన్ అంటే ఏమిటి తులసీదాస్ అంటే ఏమిటనుకుంటున్నారు ఆ తులసీదాసు నేను ఈ మధ్య రామచరిత్ మానస్ ఋషికేష్ లో కూర్చుని చదవడం ప్రారంభించా ఆయన చేసిన ప్రార్థనలు చూస్తే అత్యాశ్చర్యం ఎంత మధురమైన ప్రార్థన చాలా మధురమైన ప్రార్థన తప్పక కూడా సాక్షాత్ భగవంతుడే చదువుకున్నట్టు అని నేను అనుకున్న ఆశ్చర్యపోయాను తులసీదాసుకి తెలిసినట్టుగా హనుమంతుడి గురించి మరి ఎవరికి తెలియలేదు అని నాకు అనిపించింది ఎందుకంటే ఆయన జయ హనుమాన్ జ్ఞాన గుణ సాధన మొత్తం హనుమంతుడి గురించి మొత్తం అంతా దాంట్లో పెట్టేసేదాన్ని జ్ఞానానికి సముద్రం గుణాలకు సముద్రం అదే హనుమంతుడంటే హనుమంతుడంటే గదా తోక పెట్టుకుని వీళ్ళని వాళ్ళని మొత్తి కొట్టి అలా చిన్నపిల్లలకి అలా చెప్తారు విశ్వాసాలన్నీ అలాగే కాబట్టి విశ్వాసమును కూడా సాక్షిగా పరిశీలిస్తారు అంచేతనే ఆ మహాత్ముణ్ణి మీ మతం ఏదని అడిగితే నాకు మతం లేదని చెప్పారు ఎందుకంటే ఏవో కొన్ని విశ్వాసములు ఆయన ఎరుగును వాటి ఎందు నా అనే అభిమానము ఐడెంటిఫికేషన్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ లేదు అలాగా మనస్సులో ఉండే భావజాలముతో ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా నేను మనస్సు అలాగే దేహంతో ఐడెంటిఫికేషన్ లేకుండా నేను దేహం దేహానికి ఇల్లు మనస్సుకి ప్రపంచం నేను నేనే ప్రపంచము నాకు లేదు ఇల్లు నాకు లేదు కాబట్టి ఆ నేనుకి దేవుడికి తేడా ఉంటుందా లేదు ఇంకా తేడా ఏముందండి ఇంకా తేడా ఉందంటే వాడు దేవుణ్ణి దేవుడికి ఏదో ఒక స్లోక్ పెట్టాడని అర్థం ఆ ఫోకస్ చైతన్యం ఏదైతే కలదో సాక్షి చైతన్యము దానికి బ్రహ్మకి భేదము లేదు అని పై శ్లోకంలో చెప్పారు పై శ్లోకంలో చెప్తే దాని మీద పూర్వపక్షి పూర్వపక్షి అంటే ఏదో పక్షి అని అంటున్నామని మీరు ఎలా అనుకోలేదు ఇక్కడ పక్షి లేదు పూర్వపక్షము కలవాడు అని అర్థం సో పూర్వపక్షి లాగా కాదు పూర్వపక్షి పూర్వపక్షి అంటాడు మీరు కోతలు కోస్తున్నారు అంటున్నాడు మీరు కోతలు కోస్తున్నారు కూటస్థము బ్రహ్మ ఒక్కటే అని కోతలు పోస్తున్నారు ఈ కోతలు పోసి వాళ్ళు వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు బ్రహ్మరూపులుగా మాకేమీ కనపడటం లేదు ఇప్పుడు చెప్తాం శ్లోకం ఏ వదంతేక్షణేతే విద్యయాత్రకిం నయథాపూర్వమేషాం బ్రహ్మాంతే అవి కామ్యంతేన అవిద్యయా అత్ర పూర్వం ఏషాం అత్ర కాంతే అదర్శనా ఏ ఎవరైతే ఈ విధముగా అనగా కూటస్థ చైతన్యమునకు బ్రహ్మకు అభేదము అని వదంతి చెప్తున్నారు వీళ్ళు కూడా అత్ర ఈ సంసారం ముందు అవిద్య జ్ఞానంతో భ్రామ్యంతే తిరుగాడుతున్నారు కాదా బ్రహ్మకి జీవులకు అభేదము జీవేశ్వరులకు అభేదము జీవ బ్రహ్మణో అభేద దాని అభిప్రాయం జీవ అంటే కూటస్థ చైతన్యము అని అర్థం ఆ కూటస్థ చైతన్యం అనేది గలదో అది బ్రహ్మయే దానికి భేదము లేదు ఈ మాట అంత పెద్ద కఠినమైన మాట ఏం కాదు రైతులు ఏం చేస్తారంటే అదేదో అలానే మాట్లాడేసుకున్నట్టుగా వాళ్ళు కంగారు పెట్టుకుంటారు కంగారు పెట్టేస్తారు తప్ప అంత గొప్ప అంత విదూరమైన మాట ఏమి కాదు ఆ మాట ఎలాంటిదంటే ఈ దీపంలో ఉండే కరెంటు అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఉన్న కరెంటే అంటే దాంట్లో అంత తప్పే ఉందండి ఏమన్నా అది మహా తప్పుగా కనపడుతుంది మరి ద్వైతులు అదేదో ఆఘాయిత్యం మాట తెలుసుకుంటున్నాను ఇక్కడ ఉన్న చైతన్యము అది దేవుడే అంటే మీకు ఏమిటి అభ్యంతరం దాంట్లో వీళ్ళకి వచ్చిన సమస్య ఏమిటి చెప్పమంటారా ఓ ఫిలాసఫర్ అన్నాడు ఎగ్జార్బిటెంట్ హ్యూమనిజం అని అన్నాడు ఇండియన్ రిలీజియన్ హిందువుల యొక్క ఈ పూజా పద్ధతిని దాన్ని చూసి అబ్జార్బిడెంట్ హ్యూమనిజం అని అన్నాడు అంటే ఏంటి హద్దు లేని లాగా దేవుణ్ణి వీళ్ళు తీర్చిదిద్ది పెట్టినారు అని అని వ్యాఖ్యానం చేశారు ఎందుకని మనకందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి పుట్టినరోజు ఉంటాయి కాబట్టి మన దేవుళ్ళందరికీ పుట్టినరోజు ఉంటుంది మనందరం పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేస్తున్నాం కాబట్టి మన దేవుళ్ళందరూ పెళ్లిళ్ళు చేసి కాపురాలు చేస్తూ ఉంటారు మనకి పిల్ల పిలుస్తూ ఉన్నాయి కాబట్టి మన దేవుళ్ళందరికీ పిల్లలు ఉంటారు మనం ఆ దేవుళ్ళని పూజిస్తాం వాళ్ళ భక్తదేవుల్ని చేసుకుంటాం వాళ్ళ పెళ్లిళ్ళని కూడా చేసుకు చేస్తూ ఉంటాము వాళ్ళ పిల్లల్ని కూడా పూజిస్తూ ఉంటాము దేవుడికో భర్తదే దేవుడికి పెళ్లి దేవుడికో కొడుకు ఆ కొడుకును కూడా పూజిస్తాం ఇంతకంటే హ్యూమనిజం ఇంకేముంటుందండి ఏముంది మనిషి స్థాయికి ఇంకెంతకంటే మీరేం దిగలాగుతారు ఇదేం మిగిలింది దిగలాగడానికి ఆ రకంగా దేవుణ్ణి తయారు చేసి పెట్టి జీవుడికి బ్రహ్మకి ఐక్యము అంటే మరి ఆఘాయిత్యంలాగా అనిపిస్తుంది ముందు అసలు దేవుడు అనగా చేతులు కాళ్ళు ఉన్న ఒక మనిషిలాగా నువ్వు పెట్టద్దు హ్యూమన్ హ్యూమనిజం అలాగా పర్సనలైజ్ చేయవద్దు నేను మాట్లాడుతూ ఉంటాను మైండ్ ఇస్ ఏ విల్డర్నెస్ అని కూడా అంటూ ఉంటాను నాకు అలా అన్న అలవాటు అన్ని భావించకూడదు ఎందుకంటే ఉపనిషత్తులలో కానీ గీతలో కానీ పర్సనలైజ్డ్ గాడ్ లేదు అంటే మాకు ఉపనిషత్తులు గీత వద్దు అని మీరంటే అది కొంతమంది అదే పని చేశారు కదా మాకు ఉపనిషత్తులు వద్దాయా దాని కూడా గీత కూడా వద్దు ఉపనిషత్తులను ఏం చేస్తారంటే అభిషేకం చేసేప్పుడు మూలలు నలుగురు కూర్చుని బంధిస్తూ అక్కడ దేవుడికి అభిషేకం లేకపోతే వసంతోత్సవం ఏదో చందనపు చందనం ఏదో అభిచి అలాగంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు చేసి ఒక ప్రక్రియ ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే ఒక మూల కూర్చుని వీళ్ళు అహం వృక్ష స్థిరేవా కీర్తి పుష్టిని గిరేవా అని అలాగే వీళ్ళు చదువుకుంటారు వీళ్ళ చదువు వాళ్ళకేమీ అక్కర్లేదు ఆ దేవుడికి చందనాన్ని అడిగి వాడికి వాడికి అహం వృక్ష స్థిరేవా అక్కర్లేదు దాని తర్వాత వాడికి అదేమీ అక్కర్లేదు వాడితో సంబంధం లేదు ఇంకా ఆపది కూడా అన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఆయన ప్రాసెస్ లో ఆయన ఉంటాడు ఆయన ఇంత చందనం పొందు తెచ్చుకున్నాడు అది విగ్రహానికి అది వేసి దాన్ని చక్కగా జీవులకి ముక్కులకి వాటికి పెట్టేస్తే ఆయన పని అయిపోతుంది ఆల్ ఈస్ కాబట్టి ఉపనిషత్తులను గీతను పక్కన పారేశారు మన వాళ్ళు పక్కన పారేసి ఎగ్జాస్టెడ్ హ్యూమనిజం పెట్టేసుకుని కూర్చున్నారు ఇది గత రెండు వందల సంవత్సరాల్లో అయినా పరిణామం దీనిలో మీరు వయస్సు వెయ్యేళ్ళు నుండి రెండు వేల ఏళ్ళు ఉందని మీరు అనుకోవద్దు గత రెండు వందల ఏళ్లలో ఇది బాగా ప్రచారంలోకి వచ్చిన సమాచారం దాంతో ఈ సమాజంలోకి వచ్చి అహం బ్రహ్మాస్మి అనాలంటే భయం వేస్తోంది ముందు వెనక చూసుకుని అహం బ్రహ్మాస్మి నేను సంగారు కూడా అహంకారం మహాత్మే అంటే పట్టుకుని కొట్టినా కూడా అలా ఉన్నారు are like that people are like that నేను తోట మిక్ష ఘటో మిక్ష అని అంటే ఆయన అంటాడు ఒక ఆయన అంటాడు ఘటం మిక్షన్ అంటారా ఆయన రోజు వాడుకుంటున్న ఘటం మిక్షన్ ఇలా మొదలు అంటే నేను అన్నా మీరు వేదాంత సభ అండి అద్వైత వేదాంత సభ మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారు ఈ సభలో ఘటం మిథ్యా అనకుండా ఘటం సత్యం అని నేనంటే అంత అపరాధపు మాట అదే కానీ ఒకటి ఉండదాయా ఇక్కడ ఈ సభలో ఇలాగే అంటారు మీరు వచ్చిన తోటి రాంగ్ చేస్తే సో ఇలాగా కాబట్టి ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే మీరు ఇలాగా జీవబ్రహ్మలకు ఐక్యం అని చెప్తున్నారు కదా మీరు సంసారంలో అజ్ఞానంతో తిరుగాడుతున్నారా లేదా తిరుగాడుతున్నారు కాబట్టి మీరు చెప్పే మాటకి విలువ ఎంత మళ్ళీ అందాము ఏ ఎవరైతే ఇష్టమీయుడుగా వదంతి అయితే అది మీరు కూడా అత్ర ఈ సంసారం భ్రామ్యంతే అవిద్య అవిద్య చేత భ్రామ్యంతే తిరుగాడుతున్నారు కిం కాదా ఏమి వీళ్ళు కూడా సంసారం తిరుగాడుతున్నారు కదా ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారు ఆయన కూడా ఒక భిక్షాపాత్ర పట్టుకుని ఇంకో ఒక భిక్షకు వెళ్ళారా లేదా వెళ్ళారు భిక్ష దేనికోసం భోజనం అంటే సంసారంలో తిరిగి కాబట్టి రమణ మహర్షి ఉన్నారు ఆయన ఏదో వస్త్రాన్ని కానీ రైతులతో వెళ్ళి భిక్ష చేశారా లేదా అక్కడ ఆవు ఉంటే ఏదైనా గడ్డి వేశారా లేదా మన సంసారంలో తిరిగి కదా నువ్వు బ్రహ్మదే అయితే ఈ ఆవు గడ్డి వేయడం ఎందుకు ఈ భిక్ష చేయడం ఎందుకు కాబట్టి అజ్ఞానంతో ఉన్నాడని ఇతర జీవులు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉన్నారో కనుక ఈ అహం బ్రహ్మాస్మి అనే మాట సరికాదు అని ప్రశ్న సరేనంటారా అహం బ్రహ్మాస్మి సరైతే మరి వీళ్ళందరూ వీళ్ళందరూ స్నానాలు చేయడం వస్త్రాల గురించి ఆలోచించుకోవడం ఎక్కడికే అక్కడికి దీక్షకు వెళ్ళడం వెళ్తే వేస్తే ఇబ్బంది పడడం గంటల్లో మాటలు చేసి బాగుపడడం ఇదంతా ఎందుకు వచ్చింది ఇదంతా చూస్తే మాకు ఏమవుతుందంటే అహం బ్రహ్మాస్మి జీవేశ్వరులకు ఐక్యము అని చెప్పే వీళ్ళందరూ కూడా సంసారంలో పరిగ్రహిస్తూ ఉన్నారంటావా లేదంటావా అని దాని మీద సమాధానం నా అట్లు కాదు ఏతేషాం ఈ జ్ఞానులకు అత్ర ఈ సంసారమునందు యథాపూర్వం జ్ఞానం కలుగుటకు ముందు వలే భ్రాంతే భ్రాంతి భ్రమ ఆదర్శన కనబడుట లేదు గనుక నువ్వు ఆయన భిక్ష చేస్తున్నది నా దేహము అనే దృష్టితో కాదు ఈ దేహము కొరకు భిక్ష చేస్తున్నాడు తర్వాత భిక్ష చేసేది ఆత్మ కాదు దేహము భిక్షకు వ్యవస్థ చేసేది మనస్సు నాకు బాగా నచ్చిన ఒక వాక్యం కలదు ఓ మహాత్ములు ఏమన్నాడంటే ఎవరు మరి మీరు భిక్ష చేస్తారా లేదా బ్రహ్మస్వరూపులు అయితే భిక్ష ఎందుకు చేస్తున్నారు అని అడిగారు ఇక్కడ అడిగినట్టే అడిగారు ఇక్కడ పూర్వపక్షం అలాంటి పూర్వపక్షమే అంటే ఆయన చెప్పారు నేనేం భిక్ష చేయట్లేదయా దేహానికి ఆకలి వేస్తుంది దేహం తింటుంది అయితే ఏర్పాటు చేసి దేహం దేహం ఏర్పాటు చేయదు భిక్ష ఏర్పాటు దేహం చేస్తున్నా దేహం కదా దేహం జానాతి దేహం జనం మనస్సు ఏర్పాటు చేస్తుంది మనస్సు లెక్క వస్తుంది ఎక్కడ మంచిగా భిక్ష మనస్సు క్యాల్కులేట్ చేసుకుంటుంది ఇక్కడ బాగుంటుంది అని మనస్సుకి నిశ్చయం అవుతుంది అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మనస్సు ఏం చేస్తుందంటే దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తుంది దేహం యొక్క ఆవశ్యకతను మనస్సు పూర్తి చేస్తూ బిట్వీన్ ది టూ మనస్సు దేహం దేహానికి రోగం వచ్చింది మనస్సు ఏం చేస్తుంది అదే ఈ దేహానికి రోగం వచ్చిందిరా దీనికి ఏదైనా మందు మాకు వేస్తే మంచిది అనో డాక్టర్ దగ్గరికి పోయి అయ్యా డాక్టర్ గారు దీనికి రోగం వచ్చిందండి దీనికంటే ఆయన కంగారు పడతాడు కనుక నాకు వచ్చిందని చెప్పి ఆయన్ని కంగారు పెట్టకూడదు డాక్టర్ గారిని కంగారు పెట్టకూడదు డాక్టర్ అంటే ధనవంతుడు శబ్ద మనం అలా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి చిన్న చూపుతో వెళ్ళకూడదు అలా తప్పు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేందుకు దేహం యొక్క క్షేమాన్ని ఆయన మనకి కలిగించబోతున్నాడు అది ఎవడే ఆయన బుద్ధిలో ప్రవేశించి జీవోలోన ప్రచోదయ ఆ బుద్ధిలో ప్రవేశించి ఆ మందు ఇప్పిస్తారు ఆ మందు మనకు ఉపకరిస్తుంది కొంత మన ప్రారంభం కూడా కొంత ఉంటుంది కనుక ప్రేమతో ఆయన దగ్గరికి మనస్సు వెళ్తుంది మనస్సు వెళ్తుంది మనస్సు పరిస్థితిని వివరించి చెప్తుంది అయ్యా నాకున్న పరిస్థితి ఎలా ఉన్నది తమరు దయచేసి నా పరిస్థితికి అనుకూలంగా మందిప్పించగలరు అని కూడా మనస్సే ప్రార్థిస్తుంది ఆయన మందిస్తారు మనస్సు వ్యవస్థ చేస్తుంది సో ఇది ఇది contract between the mind and the body body and the mind mind and the body between the two నాకు సంబంధం ఏం లేదు నేను కూటస్థుడను సాక్షి చేతనుడను అని చెప్పారు ఆయన ఒక ఆయన అలా చెప్పారు కాబట్టి మీరు ఆ మనిషి యొక్క బాహ్య ప్రవృత్తిని చూసి వీడు సంసారంలో అజ్ఞానంతో ఉన్నాడు అని మీరు నిర్ధారించటము సరికాదు నా ఆ ఆర్గ్యుమెంట్ తప్పది ఎందుకంటే ఆయన జ్ఞానోదయముకు పూర్వము ఏ విధముగానైతే దేహాభిమానంతో ఉండేవాడు ఇప్పుడు అలా ఉండుట లేదు జ్ఞానోదయానికి పూర్వము సుఖ దుఃఖముల ఎడల ద్వంద్వముల ఎడల ఎటువంటి లేపమును కలిగి ఉండేవాడు బుద్ధి లేపం కలిగి ఉండేవాడు ఇప్పుడు అలా ఉండుట లేదు ఆ భ్రమ సంసారంలో ఉండేటువంటి భ్రమ అతని ఎందు మీకు కనపడదు అదర్శ శాంతే అదర్శన కాబట్టి కూటస్థ బ్రహ్మైక్యం అనేది ఏదీ లేదు అనే మీ ఆర్గ్యుమెంట్ మనిషి యొక్క బాహ్య ప్రవృత్తిని చూసి చేసేటువంటి ఆర్గ్యుమెంట్ చాలా తప్పు నన్ను ఎవరో అడిగారు మొన్న యూరప్ లో అడిగారు యూరప్ లో నేను నాలుగు రోజులు తిరిగి వచ్చాను నాకెందుకు యూరప్ యూరప్ అంటే నాకేమీ ప్రేమ కాదు ఒక ప్రారంభంలో నాకు వేసా ఒకటి వచ్చింది యూరప్ వేసా వచ్చింది అది వస్తుందని నేను అనుకోలేదు వద్దు అనగానే నేను వదిలిపెట్టేశాను వదిలిపెట్టేస్తే మళ్ళీ మా మిత్రుడు ఒక ఆయన దాన్ని పునరుత్థానం చేసి దాన్ని పునరుజ్జీవింపజేసి ఇదిగో వేసా ఓ వేసా వేసా అంటే పాస్పోర్ట్ లో ఒక పేజీ అంతా కవర్ చేస్తూ దాని దాని time one month one month లో మీరు వెళ్తే ఉంది లేకపోతే సరే ఇంత కష్టపడి దీన్ని తీసుకొచ్చాను పాపం వీళ్ళు మనం దీన్ని సద్వినియోగం చేద్దామని వెళ్ళాను అది వరకులో ఏదో సత్సంగంలో ఒక అతను అడిగాడు బీడీ కావాల్సిన మంచిగా కదా నేను చెప్పాను బీడీ కాల్ చెడ్డదండి బీడీ సిగరెట్లో సిగరెట్టే మంచిది బీడీ కంటే బీడీ తప్ప సిగరెట్ వల్ల అంత హాని కలగదు సిగరెట్ కూడా చెడ్డదే కానీ వీధి మరీ చెడ్డది అని చెప్పాను మరైతే నిసర్గదత్త మహారాజ్ వీడి ఎందుకు కాలుస్తారు గగ్గ ఈ పూర్వపక్షం అలాంటి ఏ వదంతి భ్రామ్యంతే అవిద్య అత్రకిం అంటే నేను చెప్పాను నిసర్గదత్త మహారాజ్ వీధి కాలుతారు మీరు భ్రమపడ్డారు దేహాభిమానం ఆయనకు ఉండేది కాదు దేహము మనస్సు ఆ మధ్యలో ఏముందో అది ఉందంటే ఆయన స్వరూపంలో బ్రహ్మనిష్ఠుడే ఆయనే కాదు మీరు కూడా బ్రహ్మనిష్ఠుడే మీరు తెలుసుకుంటే మీరు బ్రహ్మనిష్ఠుడే కాబట్టి ఆయన ఎవరో వీడి కలిగారు వివేకానంద స్వామి హుక్కా పీల్చాడు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూసారా ఇవి చాలా అసందర్భములైన ఆర్గ్యుమెంట్ వివేకానంద స్వామి హుక్కా ఎందుకు పీల్చాడో తెలిసిన బెంగాల్లో ఆనాటి సమాజంలో కాయస్థ గృహములలో అరుగు మీద వరడమైన హుక్కాలు పెట్టుండి ఉండేవి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా హుక్కాని పిలుచుకుని వెళ్ళదు ఆ హుక్కాకి ఆ చిత్తజిగురు ఉండే నాజిల్ తీసేసి కొత్త నాజిల్ పెట్టుకోవడం పిలుపుకోవడం ప్రతి గృహం మీద అరుగు మీద పెట్టుండి ఉండేవి అక్కడ అక్కడ సమాజం అలా ఉండేది అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి మనం ఎలా అయితే బొట్టు పెట్టుకోవడం విభూతి పెట్టుకోవడం ఎంత సహజమో వాళ్ళకు హుక్కా పేర్చడం అంత సహజం అందుకోసం ఆయన హుక్కా పిలిచాడు అంతే తప్ప దాన్ని బట్టి ఆయన జ్ఞానాన్ని మీరు అంచనా వేయటానికి వీలు ఆయన ఈ సంసారాలకు మళ్ళాగా ఉన్నాడా మీరు చూసుకోండి సంసారాలకు మళ్ళాగా ఉన్నాడా నా ఇల్లు నా వాకిలి అని అని కొట్టుమిట్టులాడుతూ మీకు కనపడ్డా లేదు కదా భ్రాంతే అదర్శనాత్ దేన్ని కూడా ఇది నాది అంటం లేదు ఆయన ఏం లేదు నాది అనేటువంటి ఆసక్తి లేకుండా ఉన్నాడు సర్వులను ప్రేమించే విధంగా ఉన్నాడు ఆ మనిషి యొక్క ప్రవృత్తిని బట్టి మీరు గుర్తించద్దు కేవలము దేహ దేహానికి సంబంధించిన వ్యవస్థ చూసి జీవ బ్రహ్మైత్యము పొసగదు అని నిర్ధారించుట తప్పు యథాపూర్వం అంటే జ్ఞానోదయమునకు పూర్వము ఎలాగైతే నాది నేను నేను నాది అనే అహంకార మమకారములతో వేలాడుతో ఉండేవారో ఇప్పుడు అలా లేరు వారి జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే అదర్శన శాంతే అదర్శన ఇది నాది ఇది నేను అనేటువంటి అహంకార మమకారములు కానీ కర్తృత్వ భోక్తృత్వములు కానీ వారి ముందు లేవు అని మనకు స్పష్టంగా తెలుస్తోంది కనుక మీ ఆర్గ్యుమెంట్ తప్పు తెలిసిందండి మళ్ళీ అర్థం చెప్తాము నా అది సరికాదు ఏతేషాం వీరికి అత్ర ఈ సంసారమునందు యథాపూర్వం జ్ఞానోదయమునకు ముందు వలే భ్రాంతే భ్రమ యొక్క అదర్శన కానరాకుండుట వలన వలన మీ ఆర్గ్యుమెంట్ సో చూడండి మనిషి జీవితాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే జ్ఞాని జీవితాన్ని ఎలా జీవిస్తున్నారు మీరు చూసుకుంటే మీరు అదే పని చేస్తే మీరు జ్ఞాని అయిపోతారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాడు ఒక ఆయన మీరు ఆరోగ్యంగా ఉన్నాయని ఆయన్ని చూసుకోండి మీరు ఆయనకి డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినా కూడా షుగర్ రాలేదు ఏమిటై ఉంటుంది కారణం మీరు దాన్ని చూసుకుని మీరు దాన్ని అనుసరిస్తే మీరు అలాగే ఉంటారు ఆయన రోజుకి ఐదు మైళ్ళు నడుస్తారు ఆయనకి షుగర్ లేదు సరిపడింది కదా మీరు ఐదు మైళ్ళు నడవండి రోజు మీకు భవనం ఉంది ఆయనకి బీపీ లేదు ఆయన రోజు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రాణాయామం చేస్తాడు బీపీ లేదు కాబట్టి మీరు చేయండి ప్రాణాయామం మీకు ఉండదు బీపీ అలాగే సంసారికి అసంసార జ్ఞానికి సంసారికి ఉండే తేడా జీవితంలో ఘటనలు ఉంటాయి జీవితం అంటే ఏదో తెలుసుకుంటే జీవితానికి నిర్వచనం ఉండదు వివిధ ఘటనల ప్రవాహమే జీవితము అంతేగా బాల్యము యౌవనము మధ్య వయస్సు పెద్ద వయస్సు నాలుగు వరుసగా వస్తే దాని పేరు జీవితం బాల్యం అంటే ఏంటండి బాల్యం అంటే ఏంటండి అలాగే ఆటలు స్కూలు చెట్లు పొగట్టలు ప్రేమలు దెబ్బలాట్లు అన్ని కలిసి బాల్యం యవ్వనము అంతే మధ్య వయస్సు అంతే కొంత మంచి కొంత తీరు కొంత సుఖం కొంత దుఃఖం కొంత అనుకూలం కొంత ప్రతికూలం అన్నీ కలిస్తే సంసారం పెద్ద వయస్సు అంటే కొంత ఆరోగ్యం కొంత అనారోగ్యం ఓ రోజు బాగానే ఉంటుంది ఇంకో రోజు మళ్ళీ ఏదో తేడా చేస్తుంది అంటే ఇదే జీవితం అంటే జీవితంలో ఘటనలు ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి ఈ ఘటనలు చిన్న చిన్న వాళ్ళ గురించి పెద్ద ఆలోచనే ఉంది పెద్ద ఆలోచన లేదు ప్రధానమైన ఘటనలు ముఖ్యంగా సుఖ దుఃఖము ఓ ఘటన ఇది సుఖము అని మనం చెప్పుకోవచ్చు ఏదో ఉద్యోగం వచ్చింది అది సుఖము డబ్బు పోయింది నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు ఏవో కొన్ని కట్టలు పోయినాయి తుడిచిపెట్టుకు పోయాయి పోయిన వాళ్ళకి పోయే అది దుఃఖము ఎందుకంటే ఈ కట్టలన్నీ జాగ్రత్తగా క్యాష్ కేర్ఫుల్గా క్యాల్కులేట్ చేసి లెక్క పెట్టుకుని వాటినేమో ఒక యాభై వందో కాగితాలు అయిన తర్వాత వాటి రబ్బర్ బ్యాండ్ వేసి దాన్ని కవర్లో పెట్టి ఆ కవర్కి మళ్ళీ తడి తగలకుండా ప్లాస్టిక్ చుట్టి దాన్ని ఎక్కడో భద్రంగా పెడితే ఇంత జాగ్రత్తగా పెడితే అదే అవతల అవతల తీసుకెళ్లి దాన్ని అంటే మరి దుఃఖమే కదా దుఃఖము ఇది ఇలాగా ప్రధానమైన ఘట్టాలు సుఖము దుఃఖము ఉంటాయి చిన్న చిన్న వాటికి ఏముందండి చిన్న చిన్న వాటి గురించి చర్చ ఏముంది ఇటువంటి సుఖ దుఃఖములు ఘటనలు అలా వస్తూ ఉంటాయి ఎవరికి వస్తాయి సంసారులకు వస్తాయి జ్ఞానులకు వస్తాయి